కాబట్టి ఇదంతా కూడా తమోగుణ ప్రధానమైన వ్యవహారం దేవుడి పేరుతోటి ఇటువంటి పరుగులు తీయడమే తను అనవసరం అనుకుంటే ఎద్దు ఉదం మీద ఎక్కి శివుడు శివుడు ఎద్దు మీద వెళ్తాడని నువ్వు చెప్తావు కదా మనం ఎందుకు ఎక్కినట్టు ఎద్దు బండి మీద శివుడు వాహనం కదా ఎద్దు ఓవైపున శివుడు వాహనం అని పురాణం గట్టిగా చెప్పి ఎద్దుల బండిలో బయలుదేరి వెళ్ళడం తప్పు కాలేదా మరి వస్తు కాబట్టి అవినాశి అవికారి బ్రహ్మ ఇక్కడ ఉంటాడు తర్వాత ధర్మము ద్విధము ప్రవృత్తి రూపమైన ధర్మము నివృత్తి రూపమైన ధర్మము అంటే కర్మలు చేస్తే పుణ్యం లభిస్తుంది ఆ పుణ్యంతో స్వర్గానికి వెళ్తారు ఆ ధర్మము శాశ్వత ధర్మము కాదు నిత్యధర్మము కాదు ఎందుకని మీరు చేసిన కర్మ ఎంత గొప్ప కర్మ అయినా పరిచ్ఛిన్నంగానే అల్పంగానే ఉంటుంది ఒక గంట పూజ చేయొచ్చు లేకపోతే ఐదు రోజులే పూజ చేశారనుకోండి ఐదో ఐదో రోజు పూర్తయిన తర్వాత మళ్ళీ మామూలు డ్రెస్ వేసుకుని రోడ్డు మీదకి వస్తారు కదా ఏకాదశి అంతా ఉపవాసం చేశారనుకోండి ద్వాదశి నాడు పొద్దున్న వన్ అండ్ హాఫ్ టైమ్స్ అయినా కనీసం భిక్ష స్వీకరిస్తారు కదా ఎట్లీ ఇప్పుడు వర్షాకాలంలో నిత్యల ఏకాదశి అనాలి వేసవి కాలంలో సజ్జల ఏకాదశి అనాలి అంతేగాని వేసవి కాలంలో గ్రీష్మ ఋతువులో వచ్చే ఏకాదశి వైశాఖ శుద్ధ ఏకాదశి నిర్జల వర్షాలు పడుతుండగా వచ్చిన ఏకాదశి సజ్జల తప్పు కదా అలా అనుకోవడం అదే ఈ పంచాంగం వాళ్ళు నన్ను అడిగితే నేను సలహా చెప్తా ఈ దేన్ని సజ్జల ఏకాదశి అనాలి దేన్ని నిర్జల ఏకాదశి అనాలి నిజంగా మీరు మండు వేసవిలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని రాసిపెట్టారనుకోండి వాడు మంచినీళ్ళు తాగడానికి వీల్లేదు ఎండ మండిపోతూ ఉంటుంది అప్పుడు నిజ ఏకాదశి పెట్టకూడదు నిత్యల ఏకాదశి ఎప్పుడు పెట్టాలి వర్షాకాలంలో పెట్టుకోవాలి శ్రావణ మాసంలోనే ఎప్పుడో నిత్యల ఏకాదశి దీనికి సజ్జలా పెట్టాలి ఉల్టా అంతా ఉల్టా ఎనీవే సో ఇవన్నీ కూడా ఉపవాసములు తీర్థములు వ్రతములు ఇవన్నీ కూడా ప్రవృత్తి రూపధర్మములు అల్ప పరిచ్ఛిన్నముగా ఉంటాయి వాటిని కాదని నేను అంటలేదు వాటిని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుని ఒక పద్ధతిలో చేసుకోవాల్సి ఉంటుంది అన్ని కర్మయోగంగా తీర్చిదిద్దుకుని చేసుకోవాలి లేకపోతే వాటిని నిరసించేటువంటి హక్కు మాకు ఉన్నది గీతలో గీత మాకు ఆ హక్కు ఇచ్చింది కామ్యకర్మల్ని నువ్వు నిరసించుకో అని మాట వచ్చింది ఇంకే అతివాది అనో మాట ఉన్నది ఏమిట్రా అతిగా మాట్లాడుతున్నావు అని ఎవడో అన్నాడు అంటే శృతి చెప్పింది సహా అతివాది భవతి వాడికి అతిగా మాట్లాడేటువంటి హక్కు మేము ఇస్తున్నాము అతీత్య వదతి ఈ అనిత్య ధర్మాన్ని దాటి వాడు మాట్లాడే హక్కు వీఆర్ గివింగ్ టు అని శృతి చెప్పింది కాబట్టి భగవద్గీత మాకు ఆ హక్కు ఇచ్చింది కనుక ఈ అల్పమైనటువంటి కామనలతోటి భయాలతోటి కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలంగా స్వర్గాది లోకాలని పరలోకంలో మృహలోకంలో ధనము భోగాలని పొంది అటువంటి ధర్మం ఏది కలదో ఆ ధర్మము ప్రవృత్తి రూపమైన ధర్మము కర్మయోగముగా తీర్చిదిద్దుకున్న మేరకు నివృత్తిలోకి తీసుకువెళ్తుంది కనుక అది యోగమైనది ఆ లక్షణం కనుక దాని ఎందు లేకపోతే ఆ ధర్మము అనిత్యమైన ధర్మము దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు సర్వము ఈశ్వరుని ఎందే గలదు అది వేరే సంగతి ఇక్కడ ప్రత్యేకించి పనికట్టుకుని ఏమని చెప్తున్నారు ఏ హృదయం పరమాత్మకు నిలయమో అదే హృదయము శాశ్వతమైన ధర్మమునకు కూడా ప్రతిష్ట నిలయము శాశ్వత ధర్మం అంటే ఏమిటి ఉపనిషత్సు ఏ ధర్మా తేమయి సంతు తేమయి సంతు శమదమాది ధర్మములు ఏవైతే ఉన్నాయో అవి ఈ హృదయమునందు నిలిచి ఉంటాయి శాశ్వతస్య చ ధర్మస్య అందాము నిత్యస్య ధర్మస్య జ్ఞానయోగ ధర్మ నిత్యస్య ధర్మస్య శాశ్వతస్య ధర్మస్య అంటే నిత్యమైన ధర్మం అనిత్య ధర్మం కాదు అనిత్య ధర్మం అంటే అలాగా మీరు మొక్కు మొక్కుకున్నారు ఏమని మా కుర్రాడు ఎంసెట్ పాస్ అయితే వెంకటేశ్వర స్వామి నీకు నూట ఒక్క కొబ్బరికాయలు కొడతాను అని మొక్కుకున్నాడు సరే వీడు పాస్ అయ్యాడు ఎంసెట్ పాస్ అయ్యాడు ఎంసెట్ పాస్ అయితే ఏమవుతుంది బట్టల పాలెం ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది ఏమొస్తుంది అంతే కదా బట్టల భారం కాకపోతే తొత్తర మూడు ఇంజనీరింగ్ కాలేజీలో కూడా సీటు రావచ్చు ఇక్కడ కానీ అక్కడ కానీ దేంట్లో వచ్చింది సివిల్ ఇంజనీరింగ్లో వస్తుంది పోనీ సివిల్ కాదా ట్రిపుల్ ఈలోనే వచ్చింది దీనికి మొక్కు ఈ అంశకు ఈ అంశకు పరీక్షకు మొక్కు నూట ఒక్క కొబ్బరికాయ మొక్క వాడు పాస్ అయ్యాడు నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టు వచ్చేశారు ఏమైంది చెప్పాను కదా బట్టల పాలు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చి అదే అయింది అక్కడికి అక్కడికి చెల్లు మీకు వెంకటేశ్వర స్వామికి డీల్ ఏమైపోయింది సాటిస్ఫాక్టరీ కంక్లూడెడ్ ఇంకా ఐదు దారి అయింది మన దారి మన అలాంటి ధర్మం చెప్పట్లేదు ఇక్కడ అటువంటి ధర్మానికి ప్రతిష్ట అని చెప్ప అటువంటి ధర్మానికి కూడా ఇదే ప్రతిష్ట కానీ చెప్పరు అలాగా దేనికి ప్రతిష్ట అంటే శాశ్వతస్య ధర్మస్య ఉపనిషత్సు ఏ ధర్మా తేమయ సంతు తేమయ సంతు శమ దమ వివేక వైరాగ్యాది ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రతిష్ట ఈ హృదయము ఇంకా దేనికి ప్రతిష్ట సుఖస్య సుఖస్య ప్రతిష్ట సుఖము ఏమన్నా సుఖము అంటే చక్కటి పరిమళ ద్రవ్యం ముక్కు దగ్గర పెట్టుకున్నారనుకోండి సెంట్ సుఖము లేకపోతే కడుపు నిండా చక్కగా భోజనం చేశారనుకోండి సుఖం ఉంటుంది కొంతసేపు హాయిగా సోఫాలో కూర్చుని సినిమా చూశారనుకోండి సుఖమే మరి ఏ సుఖం ఆ సుఖానికి ఇదే ప్రతిష్ట అన్నీ ఇక్కడే ఉన్నాయి కానీ ఆ సుఖం కాదు ఇది ఐకాంతికస్య సుఖస్య ఐకాంతికస్య ఏకాంతికస్యాన్ని విడదీయకూడదు కా అనే ప్రత్యయం వచ్చేప్పటికీ ముందున్న ఏ ఐ అవుతుంది కాబట్టి ఐకాంతికస్య ఐకాంతికమైన సుఖము ఐకాంతికము అంటే ఏక ఏవ అంత ఎస్య సహ ఏకాంత ఏకాంతస్య భావ ఐకాంతిక అనేదో సంథింగ్ లైక్ దాట్ నేను నేను దాన్ని కిట్టించే ప్రయత్నం చేశాను మొత్తానికి ఏ సుఖము ఆరంభమై అంతమయ్యేది కాదు అటువంటి సుఖం సుఖము రెండు రకములు ఒకటి తత్కాలము నుండి ఇంద్రియములకు విషయములతో సన్నికర్ష అంటే కాంటాక్ట్ ద్వారా కలిగేటువంటి భోగ సుఖము అది అనిత్యము అలా వస్తుంది ఇలా అనైకాంతికము అంటే ప్రతిసారి వస్తుందని చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు మీరు ఆకలిగా ఉండగా మంచి రుచి అయిన లడ్డు ఎవరైనా ఇచ్చారనుకోండి మీకు ఒక లడ్డు ఆకలిగా ఉండాలి మీకు మీకు కడుపు నిండా భోజనం చేసిన తర్వాత లడ్డు ఇస్తే వద్దులండి ఇప్పుడు అంటారు ఎందుకంటే దాంట్లో సుఖం రాదు దుఃఖం వస్తుంది ఆకలిగా ఉండగా రుచి అయిన లడ్డు చేతిలో పెడితే అది తింటారు తిన్నప్పుడు మీకు సుఖం కలుగుతుంది కానీ రెండో లడ్డు ఇచ్చారనుకోండి మళ్ళీ సుఖం కలుగుతుంది వెగటు పుడుతుంది కూడా పైగా అటువంటి సుఖము అంటే దానికి భరోసా లేని సుఖం ఓసారి వస్తుంది ఇంకోసారి రాదు వచ్చినప్పుడు కూడా కొద్దిసేపు అలా మెరుపు మెరిసినట్టుగా మెరిసిపోతుంది ఇప్పుడు ఒకసారి ఎవరో కళాఖండ్ ఇచ్చారు నోట్లో వేసుకున్నా మంచిగా ఉంది రుచిగా ఉంది రుచిగా ఉంది కదా అని ఇంకొంచెం నోట్లో వేసుకున్నాను అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఏమిటో లోపలంతా కళ్ళు తిరుగుతున్నట్టు చక్కరు స్టొమక్ అంతా డిస్టర్బ్డ్ వెరీ అన్ఈజీ ఇది ఎందుకో నాకు తెలుస్తూనే ఆ మిల్క్ బాయిల్డ్ దట్ ప్రోడక్ట్ అదంతా ఫ్యాట్ ఎటువంటి fat polymerized fat already polymer దాన్ని మరింత బాయిల్ చేసేసి బాగా పొలిమరైజ్ చేసేసినటువంటి ఫ్యాట్ సో ఆ ఫ్యాక్టరీ తిని కూర్చుంటే stomach poor stomach it doesn't know how to handle this assault ఏదో యుద్ధం ప్రకటించినట్టు పొట్టలు సుఖం ఎంతసేపు ఉంది రెండు నిమిషాలు దుఃఖం ఆ నెల సాయంకాలం దాకా నేను అనీజీగానే ఉన్నాను సాయంకాలం అయినప్పటికీ స్టమక్ కొంచెం దాన్ని మెటబలైజ్ చేసి మళ్ళీ కొంత విశ్రాంతి లభించింది ఈ సుఖాలు అలా ఉంటాయి అవి ఐకాంతిక సుఖములు కావు ఐకాంతిక సుఖం అంటే నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా చెప్పండి ఎప్పుడైనా మీకు చక్కగా గాఢమైన నిద్ర పట్టి సుఖం అనుభవానికి రాని నిద్ర మీరు ఎప్పుడైనా ఎరుగుదురా ఎరగదు ఏమైనా సందేహమా ఎప్పుడు చక్కటి నిద్ర పట్టినా మీకు సుఖమే అనుభవానికి వస్తుంది అవునండి ఏమిటో ఆ రోజుల్లో తెల్లవాళ్ళు నిద్రపోయి వేస్తే మహా ఉత్సాహంగా ఉండేదండి ఇప్పుడు అలా ఉండట్లేదండి అని అలా చెప్పగలరా మీరు చెప్పలేదు ఇప్పుడు నిద్ర పట్టట్లేదని చెప్పచ్చు నిద్ర పట్టింది సుఖము కలుగలేదు అనే మాట లేదు ఎందుకో తెలుసిన నిద్రలో మీరు మీరు ఆ బ్రహ్మలో విలీనమవుతారు మీ ప్రతిష్ట బ్రహ్మణ ప్రతిష్ట అంటున్నారు దాంట్లో విలీనమవుతారు దాని నుంచి దూరమై జాగ్రత్త అవస్థలో ఈ సుఖాల కోసం మనం వెంపర్లాడుతూ ఉంటాం ఆ సుఖంలో విలీనమైనప్పుడు మీకు అది ఐకాంతిక సుఖం అది ఓ రోజు హెచ్చు ఇంకో రోజు తక్కువ ఉండదు అది ఆరంభమై అంతమయ్యేది కాదు నిద్ర లేచేసినా కూడా ఆ సుఖం అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది ఎక్కడికి పోతుంది మీరు కనుక మళ్ళీ రాత్రికి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ మీకు ఆ సుఖం లభిస్తుంది సపోజ్ మీకు ఆ సుఖం తెలివిగా ఉన్నప్పుడు లభించాలనుకోండి మీరు నిశ్శబ్దంగా శాంతంగా ఉన్నట్లయితే ఆ సుఖం మీకు అనుభవానికి వస్తుంది అది ఎప్పుడు అక్కడ ఉంటుందండి అది ఎక్కడికి పోదు అది you can access it any time access అంటే తెలుస్తుంది కదండి దాన్ని మీరు ఎప్పుడైనా చేరుకోవచ్చు ఎప్పుడూ లోపలే ఉంటుంది భూగర్భ జలము భూగర్భ జలం ఎప్పుడు ఉంటుంది అన్ని కాలములలోనూ ఉంటుంది ఎప్పుడైనా మీరు పైపు దాంట్లోకి పెడితే మీకు నీళ్ళు వస్తాయి ఈ హృదయంలో అటువంటి ఆత్మానందము కలదు కాబట్టి ఈ ప్రత్యేగాత్మ అటువంటి శాశ్వతమైన సుఖమునకు నిలయము ప్రతిష్ట జ్ఞానయోగ ధర్మ ప్రాప్త్య సుఖస్ ఆనందరూపస్ ఐకాంతికస్ అవ్యభిచారిణ అది అటువంటి సుఖమునకు ప్రతిష్ట ఎటువంటి సుఖము జ్ఞానయోగము అనే ధర్మంతో వచ్చే సుఖం మీరు కర్మ చేశారనుకోండి కర్మ చేస్తే స్వర్గం వచ్చిందనుకోండి అలాంటి సుఖం కాదు ఎందుకంటే ఆ సుఖం ఇలా వచ్చి అలా పోతుంది ఇది అలా కాదు జ్ఞానయోగము అనే ధర్మాన్ని మీరు అనుష్ఠించాలి అంటే శ్రవణ మనన నిరుధ్యాసనములను అనుష్ఠించాలి వాటికి జ్ఞానయోగము అని పేరు అదొక ధర్మము ఉపనిషద్ ధర్మము శమధమాదులను మీరు అభ్యాసం చేసుకోవాలి అప్పుడు మీకు ఆ సుఖము ఆత్మానందము లభిస్తుంది దానికి ఇంకో కండిషన్ ఉంది బాహ్య సుఖముల వెంబడి పరుగెత్తడం మానేయాలి అదో కండిషన్ దానికి బాహ్య సుఖాన్ని మేము పట్టేసుకుంటాం ఆంతర సుఖాన్ని పట్టుకుంటాం అంటే తెనాలి రామలింగడి కథ ఉంది చూడండి అలా నడవదు ఇక్కడ అలా ఆ కథ ఏదో ఉంది కదా ఆ దేవత వచ్చి ఈ రెండు కప్పులు పట్టుకుని ఇది జ్ఞానము ఇదేమో ధనము నీకు ఏది కావాలంటే రెండు గుచ్చేసుకున్నాడు ఇలాంటి అతి తెలివితేటల కథలు ఇక్కడ పనికిరావు బాహ్య సుఖముల ఎడల రోత కలిగి వాటిని తిరస్కరించి ఆంతరమునందుండే ఆత్మసుఖాన్ని మీరు చేరుకుంటే మీరు మళ్ళా ఎప్పుడూ దాని నుంచి దూరము కాదు అది ఇంద్రియ సుఖ రూపము కాదు ఆనంద రూపము ఆనందము అంటే స్వరూపం ఆనందము అంటే స్వరూపం it is not a quality it is not an addition it is not an embellishment it is what you are అది మీరు ఏదై ఉన్నారో అది ఆనందం అంటే స్వరూపం ఇప్పుడు నెక్లెస్ అంటే డిజైన్ గోల్డ్ అంటే స్వరూపం అది డిజైన్ కాదు అది ఆనందం మీ స్వరూపం అది స్వరూప సుఖము అంచేతనే ఐకాంతికము అంటే అవ్యభిచారి అంటే ఓసారి వచ్చి ఇంకోసారి రాకుండా ఉండేదాన్ని వ్యభిచారి అంటారు అలాంటి వ్యభిచారి కాదు ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోతే వ్యభిచారి అటువంటి వ్యభిచారి కాదు హెచ్చు తగ్గులుంటే వ్యభిచారి అటువంటి వ్యభిచారి కాదు శాశ్వత స్వరూపభూతమైన ఆనందమునకు ప్రతిష్ట ఇది కాబట్టి పరమాత్మ పరమాత్మని చేరుకునే ధర్మము ఆ పరమాత్మని చేరుకుంట వలన లభించేటువంటి ఆనందరూపమైన ఫలము మూడు కూడా ఇక్కడే ఉంటాయి కర్మ బయట ఉంటుంది కర్మఫలం పైన ఉంటుంది వీడిక్కడ కూర్చుని ఉంటుంది వీడు ఇక్కడ కుర్చీలో కూర్చున్నాడు కర్మ ఎక్కడుంది బయట ఉంది ఋత్వికుల్ని వాళ్ళని తీసుకొచ్చి పండలు వేసి చెయ్యాలి కర్మఫలం స్వర్గం ఇక్కడ నేను కుర్చీలో కూర్చున్నాను ఇక్కడ జ్ఞానయోగ ప్రాప్తమైనటువంటి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు ఇక్కడ ఉన్నాడు పరమాత్మని చేరుకోవడం వరకు లభించే ఆనందానుభవము ఇక్కడ నేను ఇక్కడ నేనే అధ్యాత్మ విద్య అంటారు దీన్ని వివరిస్తున్నారు అమృతాది స్వభావస్ పరమాత్మన ప్రత్యగాత్మా ప్రతిష్ట సమ్యజ్ఞానేన పరమాత్మతయా నిశ్చీయతే అది చూడండి అమృతము అవ్యయము అనగా అవినాశి అవికారి అయిన పరమాత్మకి ప్రత్యేగాత్మ ప్రతిష్ట ప్రత్యగాత్మయే ప్రతిష్ట మీరు సరిగ్గా తెలుసుకుంటే ఆ ప్రత్యగాత్మయే పరమాత్మ అది నేను స్వామి వివేకానంద ఏమన్నారంటే దేవుడు వైకుంఠంలో ఉన్నాడు ఉపనిషత్తు ఏం చేసిందంటే దేవుడి పిలక పట్టుకుని వైకుంఠం నుంచి మన చుట్టూ ఉండే ప్రకృతిలోకి పట్టుకొచ్చింది ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు పంచభూతాలలో చంద్రుల ఎందు పంచభూతముల ఎందు ఉన్నాడు పోనీ ఉపనిషత్తు అక్కడితో ఆ దేవుడు తిలక విధిలేసిందా విధిలేదు మళ్ళీ ఆ దేవుడు తిలక పట్టుకుని ఆ ఉపనిషత్తు ఏం చేసిందంటే ఆ దేవుణ్ణి మీ హృదయంలో కూర్చోబెట్టింది బ్రహ్మణ ప్రతిష్ట మీ హృదయంలో ఉన్నాడు ఈశ్వర సర్వభూతానం హృద్దేశే తిష్టతి కాబట్టి ఇక్కడ ఏమైంది బయట సూర్యచంద్రులు పంచభూతముల ఎందు ఉన్న దేవుడు మీ హృదయంలోకి వచ్చాడు అమ్మయ్య ఇక్కడితో అయిందా ఇప్పుడైనా దేవుడు చిలక వదిలేస్తారా వదిలేయరు ఆ దేవుడి చిలక ఇంకా పట్టుకుని నేను వెళ్ళి ఆ దేవుడిలో కలిసిపోతాను అంటే అర్థం ఏంటో తెలుసిన నా యొక్క యథార్థ స్వరూపము దేవుడే అని తెలుసుకుంటాను ఈశ్వరుడు వైకుంఠవాసి స్టెప్ వన్ ఈశ్వరుడు సకల పంచభూతముల ఎందు సూర్యచంద్రుల ఎందు వ్యాపించి ఉన్నాడు స్టెప్ టూ ఈశ్వరుడు నా హృదయంలో ఉన్నాడు హృదేశే తిష్టతి స్టెప్ త్రీ చిదానంద రూప శివోహం శివోహం దట్ ఇది ఫైనల్ స్టెప్ ఆయన ఏమంటున్నారంటే అమృతుడు అవ్యయుడు అయిన పరమాత్మ ప్రతిష్ఠితుడై హృదయంలో ఉన్నాడు అని తెలుసుకో హృదయంలో ఉన్నాడు మీరు కనుక సమ్యజ్ఞానము యథార్థమైన జ్ఞానము భేదరహితమైన జ్ఞానము అభేద జ్ఞానము మీరు పొందినట్లయితే మీకు ఇక్కడ పరమాత్మ ఉన్నాడని కాదు ఆ పరమాత్మయే నేను అని మీకు నిశ్చయ జ్ఞానము కలుగును ఓకే తదేతత్ బ్రహ్మభూయాయ కల్పతే ఇత్యుక్తం ఇదే విషయాన్ని పై శ్లోకంలో బ్రహ్మభూయాయ కల్పతే అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేసి చెప్తా చూడండి ఎవడైతే గుణాతీతుడవుతాడో వాడు బ్రహ్మస్వరూపుడైపోతాడు వైష్ణవం ఎంచేతంటే అవినాశి అవికారి అయిన పరబ్రహ్మకు హృదయంలో ఉండే ప్రత్యేగాత్మయే ప్రతిష్ట గనుక తెలిసిందండి కాబట్టి పరమాత్మ అని మీరు పట్టుకురావడానికి మీరే ప్రయత్నం చేయనక్కర్లా ఎందుకో తెలుసిన పరమాత్మ ఇప్పుడే ఇక్కడే మీ హృదయంలో ఆ ప్రత్యేగాత్మ రూపంగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు పరమాత్మని ప్రతిష్ట చేయడానికి మీరే ప్రయత్నం చేయనక్కర్లా నన్ను ఎవరిలో ఉన్నారు ఏమయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికా వెళ్తావు వస్తావు అమెరికాలో శిష్యులు వెళ్తావు ఏదైనా నాలుగు డాలర్లు పట్టుకొచ్చి దేవాలయం కట్టచ్చు కదా అని అడిగారు అంటే నేను అన్నాను నాలుగు డాలర్లు నేను పట్టుకొస్తున్నాను వాళ్ళు ఉంటే లేదయ్యా కానీ నేను కట్టి దేవాలయము హార్ట్ ఈస్ టెంపుల్ అది నేను కట్టి దేవాలయం నేను ఆ దేవాలయాన్ని కట్టాలనుకున్నాను తప్ప ఇంకా మామూలు ఈ మట్టి ఇటక సిమెంట్ స్టీలు ఈ దేవాలయం కట్టాలని నేను అనుకోవటం లేదు అని కాబట్టి ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు ఈశ్వరుడు బ్రహ్మ నేను బ్రహ్మస్వరూపుణ్ణి ఎందుకు అవుతానో తెలుసిన ఆ బ్రహ్మ ఇక్కడే ఉన్నది మరి అయితే అయిపో ఇంకా ఆలస్యం ఏంటి అయిపో అంటే ఆలస్యం లేదు సమ్యజ్ఞానమే తరువాలి అంటే సమ్యజ్ఞానం ఉంటే బ్రహ్మ ఇక్కడే ఉన్నది కాబట్టి మీరు భక్తుడైతే ఇక్కడ ఉన్న దేవుణ్ణి ఆరాధించండి మీరు జ్ఞాని అయితే ఇక్కడున్న దేవుడితో అభేద రూపులై ఉండండి అయిపోయింది పని ఇక్కడే అంతా ఇక్కడే హిందూయిజం ఈజ్ ఇండూయిజం చాలాసార్లు చెప్పాను ఈ మాట మీకు కాబట్టి బయటికి వెళ్లాల్సిందేమీ లేదు మోకో కహా ఢూంఢేదే బందే మైతో తేరే పాస్ ఇంకా తర్వాత చెప్తే కళ్ళు తిరిగే ప్రమాదం నా మందిరమే నా మస్జిద్మే నా కాశీమే నా కాబు కాజామే నా కర్మమే నా కలాపం ఇంకా చాలా చెప్తారు చాలా చాలా చెప్తారు కాబట్టి ఈశ్వరుడు మీ హృదయంలో ఉన్నాడు కాబట్టి మేము బ్రహ్మ దగ్గుటకు అభ్యంతరమేమీ లేదు అయ్యో నేను బ్రహ్మలా అవుతానండి ఎందుకమ్మరా ఆ బ్రహ్మ నీ హృదయంలోనే ఉన్నాడని ఉన్నాడు ప్రతిష్ఠితుడై ఉన్న ఉండగా ఎందుకము పైగా నీ హృదయంలో నీకంటే భిన్నంగా లేడు నీ ప్రత్యేకాత్మస్వరూపుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తెలుసుకోవడమే ఆలస్యం తెలుసుకోగానే నీవు బ్రహ్మీభూతుడు అగుటకు ఎట్టి అభ్యంతరము లేదు అని ఆ విధంగా మీరు ఈ శ్లోకాన్ని పై శ్లోకంతో హేతుహేతుమద్భావ రూపంగా కలుపుకోవాలి అని అక్కడికి శంకరులు దాన్ని సెటిల్ చేశారు ఇక అక్కడికి మొదటి పక్షం అయిపోయింది ఇప్పుడు ఈ పద్నాలుగో అధ్యాయం ప్రారంభంలో ఎవరు వర్ణించారంటే మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అని ఉపక్రమంలో వచ్చింది ఉపక్రమానికి ఉపసంహారానికి ఒక సంవాదాన్ని చూపించడం శాస్త్రం యొక్క లక్షణం మహద్బ్రహ్మ అన్నారు మహద్ గొప్ప బ్రహ్మ ఏమిటా గొప్ప బ్రహ్మ మాయాశక్తి మాయాశక్తినే గొప్ప బ్రహ్మగా వర్ణించారు ఎందుకంటే ఈ సకల జగత్తు ఆ మాయాశక్తి నుంచి ఆవిర్భవిస్తోంది కనుక ఆ మాయాశక్తియే గొప్ప బ్రహ్మ అని వర్ణించారు ఆ అర్థం మేము చెప్తాము అని మీరు అనుకోవచ్చుగా బ్రహ్మను హి ప్రతిష్టాహం అనంటే బ్రహ్మ అనగానేమి very the rule Gita is its own lexicon అని ఒక రూల్ ఉంది గీత తన ప్రయోగాలకి తానే డిక్షనరీ ఈ శ్లోకంలో బ్రహ్మ అనే పదం ఉన్నది దీనికి అర్థం ఏమిటి ఎందుకంటే బ్రహ్మ అంటే మాయాశక్తి అవ్వచ్చు ఎందుకంటే మమ యోనిర్మహత్ బ్రహ్మ అని చెప్పారు వేదం అవ్వచ్చు వేదానికి బ్రహ్మ అని పేరుంది ఓంకారానికి బ్రహ్మ అని పేరుంది సగుణ బ్రహ్మకి బ్రహ్మ అని పేరుంది నిర్గుణ పరమాత్మకి బ్రహ్మ అని పేరుంది దీంట్లో ఏది ఇక్కడ బ్రహ్మణోహి ప్రతిష్ట నిజానికి ఓం అర్థం చెప్పినా సరిపడుతుంది ఎందుకంటే ఓం హృదయం నుంచి పుట్టి హృదయంలో విలీనం అవుతూ ఉంటుంది కాబట్టి బ్రహ్మణ ఓంకారస్య అని కూడా మీరు చెప్పచ్చు అంటే చూడండి ఇటువంటి సందేహం ఉన్నప్పుడు మీరు ఉపక్రమ ఉపసంహార న్యాయాన్ని పాటించండి పద్నాలుగో అధ్యాయంలో ఉపక్రమంలో ఏం చెప్పారు బ్రహ్మ అంటే మాయాశక్తి అని అర్థం చెప్పారు ఎందుకంటే తస్మిన్ గర్భం దధామ్యహం అని చెప్పారు బీజ బీజమును నేను నిక్షేపిస్తాను కాబట్టి బ్రహ్మ అంటే మాయాశక్తి ఆ అర్థం చెప్పచ్చు చెప్పండి అలా చెప్పండి ఏం అభ్యంతరం లేదు మొదటి పక్షం అయిపోయింది ప్రధాన పక్షం చెప్పేశాను మీరు ఆల్టర్నేట్గా దానికి అర్థం చెప్పదలుచుకుంటే ఇలా చెప్పచ్చు ఎలాగా యయా చ ఈశ్వరశక్త్యా భక్తానుగ్రహాది ప్రయోజనాయ బ్రహ్మ ప్రతిష్టతే ప్రవర్తతే సో బ్రహ్మణ ప్రతిష్ట అన్నాం కదా బ్రహ్మ అంటే పరబ్రహ్మ ప్రవర్తిస్తున్నాడు ప్రతిష్టతే అంటే ప్రవర్తతే అని అర్థం అంటే నిర్గుణ పరబ్రహ్మ సగుణుడవుతున్నాడు అకర్త అయిన బ్రహ్మ సృష్టి స్థితిలయ కార్యములను చేస్తున్నారు అకర్తయే కర్త అయినాడు స్వయంగా కర్తవడు మాయాశక్తిని బట్టి కర్త అవుతాడు ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ తిరుగుతోంది అంటే ఎలక్ట్రిసిటీ తిరగడం ఏంటండి అంటే చూడగా ఫ్యాన్ చేస్తుంది ఏం తిరుగుతోంది ఫ్యాన్ తిరుగు ఫ్యాన్ అయితే ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆర్తి తిరుగుతుందేమో ఎలక్ట్రిసిటీ ద్వారా ఫ్యాన్ తిరుగుతుంది ఓకే ఎలక్ట్రిసిటీయే తిరుగుతుంది మేము అలా అంటాం సరే తెలిసండంలో తప్పే అలాగే బ్రహ్మ ప్రతిష్ట అంటే బ్రహ్మ ప్రతిష్టతే అంటే బ్రహ్మ ప్రవర్తతే బ్రహ్మ ప్రవర్తిల్లుచున్నది అంటే బ్రహ్మ అది నిర్గుణము నిష్క్రియము కదా బ్రహ్మ ప్రవర్తిల్లడం ఏమిటి అంటే చూడయ ఆ పరమేశ్వరుడు యొక్క మాయాశక్తి ద్వారా ప్రవర్తిల్లుతున్నది అది ఎలాగా ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ద్వారా గిరగిర తిరుగుతోంది కదా ఎలక్ట్రిసిటీ వండుతోంది ఎలక్ట్రిసిటీ వండడం ఏమిటండి అంటే ఆ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అని ఒక కొత్త సాధనం వచ్చింది దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టడం అలా అక్కర్లా దానికి మీరు స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రెషర్ కుక్కర్ ద్వారా మీకు అన్నాన్ని వండేసి పెట్టేస్తుంది మీరు స్విచ్ ఆన్ చేసి మార్కెట్కి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే వంట వంట అయిపోయిన వెంటనే అదే ఆగిపోతుంది మీరు వచ్చి వడ్డించి తిన్నదే తర్వాత ఇటు వచ్చి మార్కెట్ నుంచి రెండు కోట్లు కొడుకు తెచ్చుకుంటే సరిపోతుంది సో కనుక ఎలక్ట్రిసిటీ అన్నం వండుతోంది అలాగే బ్రహ్మ ప్రతిష్టతే ప్రతిష్ట అంటే ప్రతిష్టతే నౌను వెర్బు సిమిలర్గా ఉంటాయి ప్రవృత్తి అంటే ప్రవర్తతే సో లట్టు స్థానంలో వచ్చిన ప్రత్యయాలకి అలా వ్యవస్థ ఉంటుంది కనుక బ్రహ్మయే ప్రవర్తిల్లుతున్నది తనంత తాను తనంత తాను కాదయా ఆ పరమాత్మ యొక్క మాయాశక్తి ఒకటి ఉన్నది దాని ద్వారా ప్రవర్తిల్లుతోంది బ్రహ్మ అసలు బ్రహ్మ ప్రవర్తించడం దేనికి ఖాళీగా కామ్గా ఉండొచ్చు కదా ప్రవర్తిల్లడం దేనికి అంటే భక్తులను అనుగ్రహించుట కొరకై ప్రవర్తిల్లుతున్నది ఇప్పుడు ఈ భక్తుడు స్వర్గాన్ని చేరడం కోసం కర్మ చేసి పూజ చేశాడు ఇప్పుడు వీడి స్వర్గాన్ని పొందాలి స్వర్గాన్ని పొందాలంటే బ్రహ్మ మాయాశక్తి ద్వారా జగత్తును సృష్టించకపోతే వీడికి స్వర్గం ఎక్కడి నుంచి వస్తుంది ఇంకొకడు పాపం చేశాడు ఆ పాప ఫలాన్ని అనుభవిస్తే పోతుంది కాబట్టి వాడికి పాప ఫలాన్ని ఇవ్వాలి పాప ఫలాన్ని ఇవ్వాలి అంటే జగత్తును సృష్టించాలి జగత్తును సృష్టించాలి అంటే నిర్గుణ పరబ్రహ్మ మాయాశక్తి ద్వారా ప్రవర్తిల్లవలేను అలా చెప్పండి మీరు యూ కెన్ డూ దాట్ సా శక్తి బ్రహ్మా ఏవా అహం సో ఆ శక్తి ఆ మాయాశక్తికే బ్రహ్మానికి అని సా శక్తి బ్రహ్మైవ ఆ మాయాశక్తియే ఈ సందర్భంలో బ్రహ్మ అనబడుతుంది బ్రహ్మ అని మాయాశక్తి పేరు అని మీరు చెప్తే ఇంకా అహం అనేదానికి ప్రత్యేగాత్మ అని చెప్పక్కర్లా అహం అన్నదానికి శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం చెప్పచ్చు శ్రీకృష్ణ రూపంగా ఉన్న పరమాత్మ చూడండి శ్రీకృష్ణుని నామరూపాలు ఎప్పుడూ ప్రసక్తి కాదు భగవద్గీతలో శ్రీకృష్ణుని నామరూపాలకి ఇక్కడ ప్రాముఖ్యం లేదు శ్రీకృష్ణుడనే నామరూపములుగా ప్రకటమై ఉన్న ఏ పరబ్రహ్మ గలదో ఆ పరబ్రహ్మనే ఆ మాయాశక్తి ఆశ్రయించి ఉంటుంది ఇప్పుడు అర్థం చెప్తా చూడండి అహం అంటే శ్రీకృష్ణ రూపంగా ఉన్న పరమాత్మను నేను బ్రహ్మణ మాయాశక్తి అనబడే బ్రహ్మకు లేకపోతే బ్రహ్మ అనబడే మాయాశక్తికి ప్రతిష్ట ప్రవర్తెల్లజేయువాడము సరిపడిందండి అలా చెప్పచ్చు ఎందుకంటే ప్రారంభంలో ఏమని చెప్పాడంటే ఆ మాయాశక్తి ఎందు బీజమును నిక్షేపించేది నేనే సో మమయో నిర్మహత్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం అని చెప్పాడు ఆ మాయాశక్తికి ప్రతిష్ట ప్రవర్తిల్లజేయువాడని కూడా నేనే అని మీరు అర్థం చెప్పచ్చు అలాంటి అర్థం చెప్పచ్చు ఆ అర్థం చెప్పినట్లయితే ఇంతదాకా వర్ణించినటువంటి ప్రత్యేగాత్మ ఇత్యాది ప్రసంగము ఉండదు అక్కడ కానీ ప్రత్యేగాత్మ అన్నది ప్రధానమైన అర్థం ప్రధాన అర్థం చెప్పి అహం అనగానే ప్రత్యేగాత్మలోకి పరిగెత్తేడని ఎవరైనా అరుచిని ప్రదర్శిస్తారేమోనని మీకు భక్తికి కూడా అనుకూలంగా ఆ మాయాశక్తికి నేనే ప్రతిష్టను మాయాశక్తిని నిలబెట్టేది మాయాశక్తి ద్వారా ప్రవర్తిల్లేది నేనే అని కూడా మనం చెప్పుకోవచ్చు అథవా ఇంకో రకంగా చెప్పచ్చు ఎలాగా బ్రహ్మశబ్దవాచ్యత్వాత్ సవికల్పకం బ్రహ్మ తస్య బ్రహ్మణ నిర్వికల్పక అహమేవా నా అన్య ప్రతిష్టా ఆశ్రయ ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా సవికల్ప బంగారము ఆ సమాసం కొంచెం విదూరంగా ఉంది కొందర యూ యాక్సెప్ట్ సవికల్ప బంగారము నిర్వికల్ప బంగారం ఉందనుకోండి దృష్టాంతం బంగారం దృష్టాంతం చెప్పాను ఎవరో ఏమీ అనుకోదు మీరు యువత ఎవరు బేర్ విత్ నేను రోజుకో కొత్త దృష్టాంతం సృష్టించి పట్టుకోమంటే ఎక్కడి నుంచి పట్టుకొస్తాను అయినా ఏదో నా చేతనైనంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అయినా ప్రస్తుతానికి ఈ దృష్టాంతంతో మీరు కాలక్షేపం చేయండి సవికల్ప బంగారం అనగా నేను మీరు చంద్రనా బ్రదర్స్కి వెళ్తే వంద రకాల ఆభరణాలు ఒక్కొక్క ఆభరణము వేలాది సంఖ్యలో కనపడతాయి అదంతా బంగారం నుంచే వచ్చింది ఈ ప్రపంచం అంతా కూడా దానికి ఆభరణ ప్రపంచము అని పేరు వాళ్ళు అలా పెట్టారు పేరు ఆభరణ ప్రపంచము పెద్ద బోర్డు చూశారు అంతకుముందు వైభవ వస్త్ర ప్రపంచము అని ఉంది అంటే వస్త్రం ఒక్కటి పత్తి దాన్ని ప్రపంచము ప్ర ప్రకృష్టముగా పచి విస్తారే పచి విస్తారే ధాతువు పచి అన్నప్పుడు ఈ ఈ అంటే ఇద్వర్ణం ఇదితో నుం ధాతు ఇద్వ ఈ ఇద్వర్ణముగా ఉన్న ధాతువుకి నుమ్ ఆగమం వస్తుంది కాబట్టి పచ్చి కాస్త అవుతుంది పంచి అవుతుంది ఓకే ప్రపంచ్ ఆ అనే ప్రత్యయం చేస్తే ప్రపంచ అంటే అర్థం ఏంటి బాగా విస్తరించినది ఉన్నది ఒకటే బాగా విస్తరించి కూర్చున్నది ఒకే బంగారం వంద రకాల ఆభరణాలుగా ఒక్కొక్క రకం మళ్ళీ వందలాది ఆభరణాలుగా విస్తరించి కూర్చున్నది దాన్ని సంకల్ప బంగారము అంటారు ఈ విస్తారమునకు పేరు ఇప్పుడు మీ జనరల్ నాలెడ్జ్ ఎదురు చూస్తాను మీరు చెప్పండి సవికల్ప బంగారమునకు ఏది ప్రతిష్ట నిర్వికల్ప బంగారము ప్రతిష్ట అది దృష్టాంతం తెలిసిందా ఇప్పుడు అసలు పాయింట్కి రండి పరమాత్మయే నిర్గుణ పరబ్రహ్మయే పంచభూతములుగా ప్రకటమై ఉన్నాడు ఆయన అక్కడ కూర్చుని ఇక్కడ భూమిని సృష్టించాడని కాదు పృథివ్యామంత సృష్టి పృథివీకి బయట ఉన్నాడా పరమాత్మ పృథివీ ఎందు ఉన్నాడా పృథివీ ఎందు ఉన్నాడు నీళ్లకి బయట ఉన్నాడా ఎందు ఉన్నాడా ఎందు ఉన్నాడు పౌరాణికులు అంటారు పుష్కరుడు పన్నెండేళ్లకోసారి ప్రవేశిస్తాడు అంటారు కరెక్ట్ పుష్కరుడు పన్నెండేళ్లకోసారి ప్రవేశిస్తాడు కానీ పరమాత్మ సృష్టి ఆది ఎందే ప్రవేశించినాడు స ఏష ఇహ ప్రవిష్ట తత్సృష్వా తదేవానుప్రావిశత్ పుష్కరుడు పాపం ఎక్కడో ఆయన ఒకదాని తర్వాత ఒకటి అలా ప్రవేశించుకుంటూ వస్తాడు ఆయనకి పన్నెండేళ్ళు పడుతుంది పరమాత్మకి పన్నెండు సెకండ్లు కూడా పట్టదు ఎందుకంటే ఆయన సృష్టిస్తూనే ప్రవేశించేసినారు అంచేతనే మనం నదీ స్నానం చేస్తాం ఎందుకంటే అంతర్యామియే ఉన్నాడు పరమాత్మ అంచేతనే దీపం వెలిగిస్తాం ఎందుకంటే అగ్నియులు అంతర్యామియే ఉన్నాడు అంచేతనే ప్రాణాయామం చేస్తాం ఓంకారంతో ఎందుకంటే వాయువుయంలో అంతర్యామియే ఉన్నాడు చిదంబర స్వరూపుడు చిదాకాశ స్వరూపుడు పరమాత్మ ఆకాశం కాబట్టి సూర్యచంద్రుల రూపంగా పరమాత్మయే ఉన్నాడు కాబట్టి ఈ జగద్రూపంగా ప్రకటమైన పరమాత్మకి సవికల్ప బ్రహ్మ అని పేరు ఇప్పుడు సవికల్ప బ్రహ్మకి ఏది ఆశ్రయము నిర్వికల్ప బ్రహ్మ ఆశ్రయము కాబట్టి బ్రహ్మను హి ప్రతిష్టాహం అన్నారనుకోండి అర్థం ఏదో తెలిసిన అహం అంటే నిర్గుణ పరబ్రహ్మనైన నేను బ్రహ్మణ సవికల్ప బ్రహ్మకు అంటే సగుణ బ్రహ్మకు ప్రతిష్ట ఆశ్రయము అలా కూడా మీరు చెప్పవచ్చు ఎందుకు అలా అంటే సవికల్ప బ్రహ్మకి కూడా బ్రహ్మ అనే పేరు బ్రహ్మశబ్ద వాచ్యత్వాత్ సవికల్ప బ్రహ్మ కూడా బ్రహ్మ అనే పదం చేతనే చెప్పబడుతోంది కాబట్టి అటువంటి సవికల్ప బ్రహ్మకు నేను అంటే నిర్వికల్ప బ్రహ్మనైన నేను ఆశ్రయమై ఉన్నాను మరొక ఆశ్రయము లేదు భూమికి ఆశ్రయం ఏమిటండి సూర్యుడు సో ఇలా పూర్వం చెప్పేవారు చెట్టుకి ఆశ్రయము భూమి పక్షికి ఆశ్రయము చెట్టు చెట్టుకి ఆశ్రయము భూమి భూమికి ఆశ్రయము సూర్యుడు సూర్యుడు గ్రావిటేషన్ సూర్యుడికి ఆశ్రయము హిరణ్య గర్భుడు హిరణ్య గర్భుడికి ఆశ్రయము నిర్గుణ పరబ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మకి ఆశ్రయము తానే వేరే ఆశ్రయము అక్కర్లేదు వేరే ఆశ్రయం అక్కర్లేదు తానే ఓకే కాబట్టి నిర్వికల్ప పరబ్రహ్మనైన నేను సవికల్ప పరబ్రహ్మకు అంటే హిరణ్య గర్భునకు సగుణ బ్రహ్మకు ఆశ్రయమై ఉన్నాను వేరే ఆశ్రయం ఇంకొకటి లేదు ఎటువంటి సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ ఎటువంటి వాడు కిం విశిష్టస్య ఎటువంటి సగుణ బ్రహ్మ తెలుసిన అమృతస్య అమరణ ధర్మకస్య అవ్యయస్య వ్యయరహితస్య ఈ అమృతస్య అవ్యయస్య అన్నవి నేను అబ్సల్యూట్ సెన్స్ నిర్గుణ పరబ్రహ్మకే వర్తిస్తాయి కానీ నేను రిలేటివ్ సెన్స్ సగుణ బ్రహ్మ కూడా వర్తిస్తాయి ఎందుకంటే సగుణ బ్రహ్మ హిరణ్య గర్భుడు నిన్న మొన్నటి వాడు కాదు కల్పాది ఎందు వాడు కోట్ల కోట్ల సంవత్సరం ఆదిలో ఉన్నాడు రేపో ఎల్లుండో మరుగయ్యేవాడు కాదు కనుమరుగయ్యేవాడు కాదు సృష్టి అంతం వరకు ఉంటాడు కాబట్టి అమృతుడు ఈ సృష్టిలో అనేక వికారాలు వస్తూ ఉంటాయి కానీ ఆయా నిర్గుణ ఆ హిరణ్య గర్భునిలో ఏ వికారాలు రావు లైక్ ఈ గ్యాడ్జెట్స్లో అనేక వికారాలు మార్పులు వస్తాయి కానీ ఎలక్ట్రిసిటీలో ఏ వికారములు రావు అటువంటి అమృత అవ్యయ హిరణ్య గర్భునకు అనగా సగుణ బ్రహ్మకు నిర్గుణ పరబ్రహ్మనకు నేనే ప్రతిష్ట ఆశ్రయము అది శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణుడు దేవతకి నేనే కొడుకును కృష్ణ వసుదేవుడు అనే ఆయన ఉన్నాడు సూర్య శూరసేనుడి యొక్క కొడుకు ఆయన కొడుకు నేను కాబట్టి శూరసేనుడి మనవాణ్ణి నేను ఇలా that is not Sri Krishna this is Sri Krishna ఈ సకల జగత్ రూపంగా ప్రకటమైనటువంటి సగుణ బ్రహ్మ నా మీద ఆధారపడి ఉన్నది దట్ ఈజ్ శ్రీకృష్ణ అహం బ్రహ్మాస్మి శ్రీకృష్ణుడు తత్వమసి శ్రీరాముడు తత్వమసి అవతారం శ్రీరాముడు అహం బ్రహ్మాస్మి అవతారం శ్రీకృష్ణుడు ఇంతేనా సగుణ బ్రహ్మకేనా ప్రతిష్ట శ్రీకృష్ణుడు అబ్బే కాదండి కించ ఇంకా దేనికి ప్రతిష్టో తెలుసిన శాశ్వతస్య నిత్యస్య ధర్మస్య జ్ఞాననిష్టాలక్షణస్య శాశ్వతమైన ధర్మమునకు కూడా నేనే ప్రతిష్ట ఆ అర్థం సేమే అది మార్చక్కర్లేదు కేవలము బ్రహ్మణ అనే షష్ఠి ఏకవచనానికి మాయాశక్తి అని అర్థం చెప్పచ్చు నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం చెప్పారు ఫస్ట్ అర్థం నిర్గుణ పరబ్రహ్మకు ప్రతిష్ట ఏమిటవుతుంది అహం ప్రత్యేగాత్మ ఒక అర్థం లేదా మాయాశక్తి అని అర్థం చెప్పండి బ్రహ్మణ షష్ఠికి అప్పుడు అహం పరబ్రహ్మ ప్రతిష్ట లేదా సగుణ బ్రహ్మ అని చెప్పండి బ్రహ్మణ షష్ఠికి అప్పుడు అహం నిర్గుణ పరబ్రహ్మ అవుతుంది మూడు అర్థాలు సరిపడిందండి బట్ శాశ్వత ధర్మము ఐకాంతిక సుఖము దానికి ఇంక కొత్తగా మార్పులు ఏం చెప్పక్కర్లేదు మీరు ప్రత్యేగాత్మ అంటే శాశ్వత ధర్మానికి ఐకాంతిక సుఖానికి ప్రతిష్ట ఏమిటవుతుంది ప్రత్యేగాత్మ మీరు నిర్గుణ పరబ్రహ్మ అంటే శాశ్వత సుఖానికి తర్వాత శాశ్వత ధర్మానికి ఐకాంతిక సుఖానికి ప్రతిష్ట ఏమిటవుతుంది అదే అవుతుంది కాబట్టి అక్కడ ఇష్యూ లేదు అది ఫాలో అయింది కొంచెం టెక్నికల్ అక్కడ సమస్య లేదు అంటే బ్రహ్మణ అనే పదానికి మూడు వేరువేరు అర్థాలు చెప్పాం బ్రహ్మణ అర్థం మారినప్పుడల్లా వల్ల అహం అర్థం మారుతుంది బ్రహ్మణ అహం ప్రతిష్ట కానీ మిగిలిన వాటికి సేమ్ అర్థాలు ఉంటాయి ఏమిటి అర్థాలు ఉంటాయి నిత్యమైన ధర్మము ఏమిటా ధర్మము జ్ఞాననిష్ట మీరు కర్మ చేసి ఈ పుష్కర స్నానము లేకపోతే నదీ స్నానము తీర్థ అతనము అతనం అంటే తిరగడం వ్రతములు ఇటువంటి కర్మలకి వాటిని నిత్యధర్మం అనరు అవి అనిత్య ధర్మము వస్తూ ఉంటే పోతూ ఉంటాయి నిత్యధర్మములకు ప్రతిష్ట ఎవరు నేను అక్కడ నిత్యధర్మం అనగానే పైన చెప్పిన అర్థం కొత్త అర్థం అక్కర్లా ఏమిటా అర్థము జ్ఞాననిష్ట ఆత్మస్వరూపం నుండి నిలిచి ఉండుట అది జ్ఞాననిష్ట అంటే ఇవాళ కొంచెం ఐదు నిమిషాలు ఎక్కువ చెప్తాను ఓపిక పట్టండి గురు పూజ ఉత్సవాది చేసుకున్నాం కదా ఇవాళ కంగారు పడకండి ఎందుకంటే మళ్ళీ దీన్ని ఓపెన్ చేయటం నాకు అభిప్రాయం కాదు తర్వాత రేపు మీకు సెలవు ఎందుకంటే మీరు చాలా కష్టపడి పద్నాలుగో అధ్యాయాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు ఈ రిచ్లీ రిజర్వ్ ఏ హాలిడే కాబట్టి రేపు మీకు చుట్టి మళ్ళీ శనివారం నాడు సాయంకాలం కలుస్తాం అప్పుడు మీకు ఈ సీడీలు ఏమైనా తయారు చేసి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా అవుతుందని ఆశిద్దాం పనులన్నీ మన చేతుల్లో ఉండవు అవ్వాలి ఈశ్వరుని కృప ఉండాలి కనుక లెటస్ హోప్స్ కొన్ని ప్రశ్నలు కూడా వచ్చాయి ఆ ప్రశ్నలకు కూడా సమాధానం రాబోయే శనివారం నాడు చెప్తాను ఓకే కాబట్టి ఈరోజు దీన్ని మనం ఫినిష్ చేసి గురు పూజా ఉత్సవానికి సముచితంగా పద్నాలుగో అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం ఒక్క నిమిషమే కనుక జ్ఞాననిష్ట అనే నిత్య ధర్మము పైన ఏమని చెప్పాం నిత్య ధర్మానికి అర్థం ఏమని చెప్పాం జ్ఞాననిష్ట అని చెప్పాం కదా ఇక్కడ అదే అర్థం ఓకే తర్వాత ఇక సుఖము ఏమిటా సుఖము సుఖస్య తజ్జనితస్య ఐకాంతికస్య ఐకాంతనియతస్య చ ప్రతిష్ట అహం సుఖమునకు నేను ప్రతిష్ట నేనంటే నిర్గుణ పరబ్రహ్మ నేనంటే నిర్గుణ పరబ్రహ్మ ప్రత్యేగాత్మ కాదు ప్రత్యేగాత్మ అనే అర్థం మొదటి అర్థం చెప్పేశాం ఇక్కడ పరబ్రహ్మ అనే అర్థమే చెప్పుకోవాలి పరబ్రహ్మ నిత్యమైన ధర్మమునకు ప్రతిష్ట అంటే జ్ఞాననిష్టాలక్షణమైన ధర్మమునకు ప్రతిష్ట అనగానేమి మీరు జ్ఞాననిష్టలో ఉన్నప్పుడు మీరు పరబ్రహ్మయందే నిలిచి చూడండి మీ లోపల మనస్సు గలదు ఎప్పుడూ కదులుతూ ఉంటుంది ఆ మనస్సు సంసారానికి మూలము ఆ మనస్సుకి వెనుక ఎరుక గలదు మీరు ఇప్పటికిప్పుడు ఎరుకలో ఉండొచ్చు మనస్సుకి పని పెడితే ఎరుక వెనక పడుతుంది వెనుక మూసు మూసు కవర్ అయిపోతుంది మనస్సుకి విశ్రాంతి ఇవ్వండి తెలివిగా ఉండండి ఆ తెలివియే మీ స్వరూపము అక్కడ ఆ తెలివిగా మీరున్నప్పుడు తెలివి అయి ఉన్నప్పుడు తెలివిగా అంటే తెలివి అయి ఉన్నప్పుడు మీరు దేని ఎందు నిలిచి ఉన్నారు పరబ్రహ్మ ఎందు నిలిచి ఉన్నారు అంటే ఏమంటే పరబ్రహ్మ తెలివి అనవు జ్ఞానం కదా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మీరు మనస్సులో నిలిచి ఉన్నారనుకోండి దాని అర్థం ఏంటో తెలిసిన సంసారంలో తిరుగుబాడుతున్నాను అని అర్థం మనస్సులో నిలవడం అంటే ఉండదు ఎగరడమే కాబట్టి జ్ఞాననిష్ట అనే ఏ ధర్మము కలదో ఆ ధర్మము నిత్యము మరియు అది మిమ్ములను పరబ్రహ్మయందు నిలిపేది అని ఒక అర్థం ఇక సుఖము ఏమంటే ఇంద్రియ సుఖం ఎక్కడ ఉంటుంది వస్తువులో ఉంటుంది అని అలా అనిపిస్తుంది వస్తు సినిమాలో సుఖం వచ్చింది ఎక్కడ ఉంటుంది ఆ సుఖం తెర మీద ఉంటుంది కళ్ళల్లో ఉంటుంది మనస్సులో ఉంటుంది అదే ఆత్మసుఖము ఇది సుఖము తజ్జనితస్య తత్ అంటే జ్ఞానయోగం జ్ఞానయోగము నుండి పుట్టిన సుఖం అంటే జ్ఞాననిష్ట లేక ఆత్మస్వరూపనిష్ట వల్ల వచ్చే సుఖము ఇది ఎలాంటి సుఖమో తెలుసిన ఐకాంతికస్య అంటే అర్థం ఐకాంత నియతస్య it is fixed as unassailable ఐకాంత అనెస్సైలబుల్ అన్డిమినిషబుల్ ఇంపెరిషబుల్ అది నశించదు తగ్గదు పెరగదు నిత్యము పూర్ణము అనంతం అటువంటి సుఖము దానికి ప్రతిష్ట ఏమిటో తెలుసిన అహం అంటే నిర్గుణ పరబ్రహ్మ అహం అంటే ప్రత్యేగాత్మ కాదు నిర్గుణ పరబ్రహ్మయే ఇక్కడ అర్థం కదా ప్రత్యేగాత్మర్థం అయిపోయింది ప్రత్యేగాత్మర్థం ఇంతకు ముందు పేజీల్లో చెప్పినాం ఇప్పుడు నిర్గుణ పరబ్రహ్మయే ఇటువంటి సుఖమునకు ప్రతిష్ట ప్రత్యేగాత్మార్థం ఏమని చెప్పేమో తెలిసిన సుఖస్ ఆనందరూపస్య ఏకాంతికస్య అవ్యభిచారిణ ప్రత్యేగాత్మా ప్రతిష్ట అని ఇంతకుముందు చెప్పాం ఇప్పుడు అర్థాన్ని ప్రక్కన పెట్టి పరబ్రహ్మ అనే అర్థాన్ని తీసుకుంటున్నాం కనుక ఇటువంటి ఆనందమునకు కూడా ప్రతిష్ట పరబ్రహ్మయే అంటే చిదానంద రూప శివోహం మళ్ళీ అదే అవుతుంది ఇది అటు తిప్పి అదే అవుతుంది కాబట్టి మీరు జ్ఞాననిష్ట అనే ధర్మాన్ని పట్టుకోండి కర్మనిష్ట అనే ధర్మాన్ని ప్రక్కన పెట్టండి జ్ఞాననిష్ట అనే ధర్మాన్ని పట్టుకోండి అవసరమైన కర్మలు అవుతూ ఉంటాయి అవసరమైన కర్మలు మానేమని కాదు జ్ఞాననిష్ట అనే ధర్మాన్ని పట్టుకోండి ఇంద్రియ భోగాలని సుఖాలని పట్టించుకోకండి అవి ఉండివేవో ఉంటాయి ఆత్మనిష్ట అనే సుఖాన్ని పట్టుకోండి పరమాత్మ మీ హృదయంలో ప్రత్యేగాత్మ రూపముగా ఉన్నాడు మీరు దాన్ని పట్టుకుని గుణాతీతులై జీవన్ముక్తులై సంసార బంధము నుండి విముక్తిని పొందుడు అది సందేశం ఇది శ్రీమద్భగవద్గీతాసు उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे गुणत्रयविभागयोगो नाम चतुर्दशोऽध्यायः अथ पञ्चदशोऽध्यायः श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थम् प्राहुरव्ययम् ఛందాంసి పర్ణాని యస్తం వేద స వేదవిత్ హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్తు రేపు పాఠం లేదు సెలవు వేళ ఒకటి ఎనిమిదో తారీఖు శనివారం నాడు క్లాస్ ఉంటుంది ఆ క్లాసులో ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను నేను సీడీలు తయారైతే ఆ రోజు అందరూ తీసుకోవచ్చు పదిహేనో అధ్యాయం పదమూడు డిసెంబర్ ఆదివారం నాడు ఆరు గంటలకు మనం ఇక్కడ ప్రారంభం చేద్దాం